సంకీర్తన మూడు వందల తొంభై ఎనిమిది ఈశ్వరా నాభావమిది ఎట్టున్నదో నీ తలపు శాశ్వతుడ నీ చిత్తమే సంగతో నా భాగ్యము కథలలో నిన్ను చెప్పగా వినుటే కాని నెట్టివాడవౌతా చేరి తెలియగలేదు కతి నీవు గలవనగా వెదుకుదుగాని నీ మూర్తి దర్శించలేదు ఈశ్వరా నా భావమిది ఎట్టున్నదో నీ తలపు శాశ్వతుడ నీ చిత్తమే సంగతో నా భాగ్యము గంగనీ తీర్థమనగా మునిగిలేతుగాని ముంగురులు నీ పాదమోవగా మోపుటలేదు అంగపు వేదము నీ మాటనగా చదివేగాని కంగున నీవు మాటాడగా వినుటలేదు ఈశ్వరా నా భావమిది ఎట్టున్నదో నీ తలపు శాశ్వతుడ నీ చిత్తమే సంగతో నా భాగ్యము అలవైకుంఠము గలదనగా గోరుటగాని ఇలా నీ వెంకటాద్రిపై వలె మెలగుటలేదు అలమేల్మంగపతివైన శ్రీ వెంకటేశ్వరా కలిగె నీ కృప నాకు గడమలేదు ఈశ్వరా నా భావమిది ఎట్టున్నదో నీ తలపు శాశ్వతుడ నీ చిత్తమే సంగతో నా భాగ్యము